किरीटिनम् गदिनम् चक्रहस्तमिच्छामि त्वान् द्रष्टुमहम् तथैव तेनैव रूपेण चतुर्भुजेन सहस्रबाहो भवविश्वमूर्ते किरीटिनम् किरीटवन्तम् तथा गदिनम् गदावन्तम् चक्रहस्तम् ఇచ్చామి త్వాం ప్రార్థయే త్వాం ద్రష్టుమహం తథావ పూర్వవతిర్థ యత తస్మాత్ తేన రూపేణ వసుదేవపుత్రరూపేణ చతుర్భుజేన సహస్రబాహో వార్తమానికేన విశ్వరూపేణ భవ విశ్వమూర్తే ఉపసంహృత్య విశ్వరూపం तेनैव रूपेण वसुदेवपुत्ररूपेण भव इत्यर्थः